श्रीगुरुभ्यो नमः हरि ओम् श्रुतिस्मृतिपुराणानायम् भगवत्पादशङ्करम् लोकशङ्करम् ॐ तेजस्विनामभीतमस्तु विषाहैः తద్ధేదం దానికి అవతారిక వాక్యం అయితే స్పష్టంగా తెలుస్తూనే ఉంది ఈ జగత్తంతా కూడా ఇదం అంటే ఈ జగత్తు సద్రు తత్ అంటే అప్పుడు లేకపోతే తరిహి అంటే అప్పుడు అంటే ఆ బీజ రూపంగా అవ్యాకృతం నామరూప వ్యాకరణము లేనిదిగా ఆ సీటు ఉండెను అని అర్థం ఇది వేదాంతం యొక్క చాలా మౌలికమైన ప్రతిపాదన ఈ వ్యాకరణము అనేది ఇప్పుడు బంగారం ఉన్నది ఆభరణాలు ఉన్నాయి బంగారం యొక్క వ్యాకరణము వలననే ఆభరణములు పుట్టినవి ఆభరణముల యొక్క వ్యాకృతావస్థయే బంగారం ఇది వ్యవస్థ అయితే ద్వైతులు ఏమంటారంటే బంగారము సత్యమే ఆభరణములు ఈ వ్యాకృత అవస్థ ఏదైతే కలదో అది కూడా సత్యం వ్యాకృత అవస్థకి అవ్యాకృతానికి మధ్యలో చాలా పెద్ద భేదం ఉంటుంది అవ్యాకృతము ఏకము అద్వితీయము వ్యాకృతావస్థలో నానాత్వం ఉంటుంది తర్వాత ద్వంద్వములన్నీ కూడా ఆ నానాత్వంలో భాగంగా ఉంటాయి ఇది బాగుంది ఇది బాగులేదు ఇది ధర్మము ఇది అధర్మము అంటూ ఇప్పుడు మెడలో బంగారపు లాకెట్లు పెట్టుకుంటారు హనుమంతుడు లాకెట్ పెట్టుకుంటే ధర్మము మరో లాకెట్ పెట్టుకుంటే అధర్మము అలా కూడా ఉంటుంది ఈ మత భావనలు ఉన్న చోట అటువంటి అభిప్రాయాలు కూడా ఉంటాయి ఇంకా రాకెట్ అంటే ఏముందండి ఉడికే షేపేగా అంతకంటే ఇంకేముంది ఈ షేప్ అయితే మంచి ఆ షేప్ అయితే చేదు ఈ షేప్ బాగుంది ఆ షేప్ బాగుండేది ఈ షేపు మనది ఆ షేపు మనది కాదు ఎన్ని భేదాలు వచ్చాయి చూడండి షేప్స్ ఈ వ్యాకృతావస్థ అంతా కూడా ఈ నానాత్మముతో నిండి ద్వంద్వములతో నిండి రాగద్వేషములకు ఆలవాలముగా ఉంటుంది అది వ్యాకృతావస్థ ఈ అవ్యాకృత రెండు నానాత్వం ఉండదు ద్వంద్వములు ఎలాగో ఉండవు నానాత్వం ఉండకపోతే ద్వంద్వములు ఉండవు రాగద్వేషానికి తావే ఉండదు అద్వయముగా ఉంటుంది ఎంత తేడా చూడండి ఈ రెండూ సత్యమే అని అంటారు ద్వైతులు విశిష్టాద్వైతం అంటే అదే అద్వైతం బంగారంగా అద్వైతము ఇవన్నీతో కలిసి విశిష్ట అది ఇప్పటికీ ద్వైతం అంటారా ద్వైతం అంటారా అది ద్వైతమే ఇంకే పేరుకి అద్వైతం తప్ప ద్వైతమే సో ఈ విధంగా ఈ వ్యాకృత అవ్యాకృతముల మధ్య నుండే సంబంధము వ్యాకృతము కార్యము అవ్యాకృతము కారణము కారణ కార్యభావము ఇన్ని అంశములు దాని ఎందు గలవు అవ్యాకృతము సత్యము కాదు సారీ వ్యాకృతము సత్యము కాదు అవ్యాకృతము మాత్రమే సత్యము ఇది వేదాంతము యొక్క మౌలికమైన ప్రతిపాదన కాబట్టి ఈ పార్ట్ చాలా ఇంపార్టెంట్ పార్ట్ దీనికి అవతారికి చూద్దాం శంకర్లు ఎవరుతున్నారు సర్వం వైదికం సాధనం జ్ఞానకర్మలక్షణం కర్మాద్యనేక కారకాపేక్షం ప్రజాపతిత్వ ఫలావసానం సాధ్యం ఏతావదేవా యదేతద్ వ్యాకృతం జగత్ సంసార సాధన సాధ్యముల ప్రస్తావన చేస్తున్నారు సాధనం ఏమిటి అంటే సర్వం వైదికం జ్ఞానకర్మ లక్షణం సాధనం వేదం అంతా కూడా జ్ఞానము కర్మ రెండు ఉంటాయి జ్ఞానం అంటే ఉపాసన అని అర్థం అక్కడ ఆత్మజ్ఞానం అని కాదు సాధనం కదా ఉపాసన ఉపాసన కర్మ సాధనము ఆ రూపంగా ఉంటుంది ఉపాసన రూపంగా కర్మ రూపంగా ఉంటుంది ఏ ఉపాసన చేయాలి అంటే వేదోక్తమైన ఉపాసన చేయాలి ఇప్పుడు కూడా కొంత శాస్త్రీయమైన ఉపాసన చేయాలి కర్మ చేసిన ఉపాసన చేసిన శాస్త్రీయంగా ఉంటే బాగుంటుంది అంటే మహర్షులు వారు చిరకాలం ఆ ఉపాసనలను చేసి వాటికి ఒక వ్యవస్థను కల్పించి పెట్టారు కాబట్టి అది ఉపాసన చేస్తే బాగుంటుంది ఏదో హనుమంతులను లేకపోతే రాములను కృష్ణులను అలాంటి ఉపాసన చేస్తే బాగుంటుంది మీరు కొత్త ఉపాసన మొదలుపెట్టి చేస్తారంటే మీరు ఒక యాభై సంవత్సరాల ఉపాసన చేసి దాన్ని నిలబెట్టాక తర్వాత చేయాలి మిగతా వాళ్ళు అంతేగాని ఎవరో ఒకరు అప్పటికప్పుడు మొదలుపెట్టి నేను కొత్త ఉపాసన చేస్తాను అంటే దానికి బలం ఉండదు మీరు దాన్ని ఉపాసన చేసి దానికి ఒక ఓరవడిని సృష్టించిన పిదప మిగతా వాళ్ళు ఆ పద్ధతిలో ఉపాసన చేస్తారు సైన్స్ లో కూడా ఒక న్యూ డిసిప్లిన్ సృష్టింపబడే పద్ధతి ఎలా ఉంటుందంటే ఒకడు ఆ డిసి న్యూ డిసిప్లిన్ సంకల్పం చేసి వాడు దాని మీద వర్క్ చేయడం ప్రారంభిస్తారు అలాగే వాడు ఒక ముప్పై ఏళ్ళు నలభై ఏళ్ళు వర్క్ చేసి ఇంత వర్క్ ని పబ్లిష్ చేస్తున్నాడు అప్పుడు సైంటిఫిక్ వరల్డ్ అంతా కూడా దాన్ని చూసి అమ్మో వీడిలో కొత్త తలుపులు తెరిచినట్టున్నాడే అని ఉత్సాహంతో వాడు కూడా జాయిన్ అవుతారు ఆ తర్వాత ప్రపంచమంతా కూడా సైంటిస్టులు ఆ దారిలో రీసెర్చ్ చేస్తారు అలా ఉంటుంది ఎప్పుడూ కూడా కాబట్టి మీరు ఏదైనా ఒక కొత్త ఉపాసన మొదలు పెట్టాలంటే ఒక ఉపాసనని నిలబెట్టడానికి మహర్షులు ఎంత తపస్సు చేశారో అంత తపస్సు మీరు చేయగలగాలి అప్పుడే అది కొత్త ఉపాసనకి విలువ ఉంటుంది అదేమీ లేకుండా ఏదో బాబాలని మరొకటని మరొకటని ఏవేవో ఉపాసనలు కొత్త కొత్త వల్ల మొదలుపెట్టి చేస్తూ ఉండడం సందర్భం లేకుండా అది పద్ధతి కాదు ఉపాసన అనేది శాస్త్రీయంగా ఉంటే బాగుంటుంది ఇప్పుడు రాముడు ఉపాసన ఉందనుకోండి త్యాగరాజు మీరాబాయి కబీర్ దాస్ రామకృష్ణ పరమహంస ఈ రకంగా ఎంతో మహాత్ములు ఎందరో మహానుభావులు అన్నట్టుగా వాళ్ళందరూ కూడా రామరూపాన్ని ఆ రామ మంత్రాన్ని ఉపాసన చేసి వాళ్ళందరూ కూడా నిర్మిస్తున్నాయి మనకి దారి చూపించే మనం దాన్ని అనుసరిస్తే బాగుంటుంది కొత్త వింత పాత రోత అనే ధోరణి ఉపాసనల దగ్గర కర్మల దగ్గర పనికిరాదు ఓకే కనుక ఇప్పుడు కూడా కొన్నింటికి కొత్త పనికిరాదు కొన్నింటికి పాత పనికిరాదు ఇప్పుడు చెత్తగా పచ్చడి ఉందనుకోండి పాతదైతే ఆరోగ్యానికి మంచిది కొత్తదైతే కడుపు మంట వస్తుంది పులుపు ఎక్కువ ఉంటుంది ఇబ్బంది పడతారు పాత అదే టీవీ ఉందనుకోండి పాత టీవీ రోడ్లో బయట పారేస్తే కూడా మున్సిపాలిటీ వాళ్ళు దెబ్బలు కడతారు ఇది ఇక్కడ రోడ్డు అడ్డగా తీసుకెళ్ళి వేస్ట్ చేస్తారు పాత టీవీ పెట్టుకుని అలా వెళ్ళాడుకోండి అది అవడం పారేయాలి ఈ పాత టీవీలు మొదలైన ఎలక్ట్రానిక్ ట్రాష్ కలెక్ట్ చేసి వాళ్ళు కొంతమంది ఉంటారు వాళ్ళని పట్టుకుని వాడికి అప్పచెప్పిస్తే వాళ్ళు ఓటికి పట్టుకుపోయి వాడు అనుకుంటాడు ఐదు వందలు వెయ్యి సంపాదించుకుంటాడు అలాంటిది పాత తల్లి మా తాతగారు చూసేదన్నా నచ్చి పెట్టకూడదు కొన్నింటికి కొన్నింటికి పాత జ్ఞాన కర్మ వీటికి పాత మంచిది వైదికం వేదాల్లో చెప్పారంటే ఋషులు వాటిని దర్శించి మనకు చెప్పారు వేదంలో ఉన్న ఉపాసనలన్నీ కర్మలన్నీ కూడా సాధనములే అందుకు సాధనములు సాధ్యం యొక్క తర్వాత చెప్తారు అవన్నీ సాధనములు ఏదో ఒక గోల్ని చేరుకోవడానికి ఉపయోగించే ఉపాయం తర్వాత ఈ సాధనములలో కర్తార్జనేక కారకముల అపేక్ష ఉంటుంది ఉపాసన కానీ కర్మ కానీ అంచేతనే జ్ఞాన సిద్ధానికి ఉపాసన అని చెప్పేసి చెప్పారు ఎందుకంటే కర్తార్జనేక కారకాపేక్షంగా ఉంటుంది కర్త ఒకటి ఉండాలి ఉపాసన ఏది కర్మ ఏది కర్త ఒకటి ఉండాలి ఇంకా కారకములు ఉంటాయి ఏ దేవతను ఉపాసన చేయాలో మీరు డిసైడ్ చేయండి చతుర్థే విభక్తి అవుతుంది ఓం నమ శివాయ అంటే శివాయ చతుర్థే విభక్తి అది ఒక కారక సంప్రదాయ కారకము ఉంటారు మీరు మంత్రంతో ఉపాసన చేస్తారా హోమ ద్రవ్యాలతో హోమం చేసేప్పుడు ద్రవ్యములు అవన్నీ కరణము తర్వాత చేసే కర్మ చేసే క్రియ ఏదైతే ఉంటుందో హోమం కానీ మంత్రజపం కానీ అది కర్మ తర్వాత అపాదానము ఆధారము ఇంకో రెండు కారకాల సందర్భాన్ని బట్టి మోసిస్తాయి సో ఈ విధంగా ఆరు కారకములు ఉంటాయి కర్త జనేక కారక అపేక్షం వాటి అపేక్ష ఉంటుంది ఈ ఉపాసనకి కర్మకి కూడా వాటి అపేక్ష ఉంటుంది కర్మ చేసే వాళ్ళు ఈ ఉపాసకులు అనేక సామగ్రిని పెట్టుకుని పోతూ ఉంటారు ఇప్పుడు ఈ పీఠాధిపతులు ఉన్నారనుకోండి వాళ్ళు ఉంటే నాగమల్లాగా మరొకటి మళ్ళాగా బుధం మీద కండువా వేసుకుని వెళ్ళడం ఉండదు వాళ్ళు వస్తున్నారంటే ఒక లారీలో ఈ ఉపాసనా సామగ్రి అంతా వస్తుంది పీఠం అని పెట్టి అది లారీ లారీలో పడుతుంది ఒక ట్రక్ దానికోసం కేటాయిస్తారు ఆ ముందు నివసిస్తూ కూర్చుని రావాలి ఎందుకంటే ఆయన ఉపాసన ఆయన తెచ్చుకోవాలి వీళ్ళు కప్పగిస్తే వాళ్ళు ఏదో దాన్ని పాటు తీసి పెడతారు సో అలా ఉంటుంది పీఠం మీ ఇంట్లో పెట్టవా మా ఇంట్లో పెట్టవా పీఠం పెట్టడంలో పెద్ద హాలో అక్కడ పెడతారు పెద్ద పెద్ద ఎస్టాబ్లిష్మెంట్ అలా ఉంటుంది మళ్ళీ ఉపాసన అంటే మాట్లాడి వేదార్థం పాఠం లాగా ఉండదు అలా ఉదాహరణ ఇంకా కర్మ కర్మ అంటే డబ్బుతో మొదలవుతుంది డబ్బు ఉండాలి కర్మ చేయడం అంటే కన్వే చేస్తాను కాబట్టి ఇటువంటి సాధనము అనేక కర్తములైన అనేకములైన కారకములు అపేక్ష కలిగి కర్మకి ఉపాసనకి ఫలం ఉంటుంది ఫలము చిన్న ఫలంతో మొదలుపెట్టి హయ్యెస్ట్ ఫలం ఏమిటో తెలిసిన ప్రజాపతి స్థానమే హయ్యెస్ట్ ఫలం అదే అంటున్నారు ప్రజాపతిత్వ ఫల అవసానం ప్రజాపతి స్థానమును పొందుతాయే అది హయ్యెస్ట్ లిమిట్ అన్ని ఫలాలు ఉంటాయి ఇంత ఇది ఇది సాధనము ఇంకా సాధ్యమేమిటి సాధ్యం ఏతావదేవ సాధ్యం అంటే ఈ సాధనములు ఒకటి కాదు రెండు కాదు వందలు వేలు సాధనములు వీటి చేత పొందదగిన లక్ష్యము దాని పేరు సాధ్యము అంటారు సాధ్యం ఎంత ఏది సాధ్యముంటే ఇంత మాత్రమే యథావదేవ ఇంత మాత్రమే అంటే ఎంత మాత్రము జగత్ జగత్ సంసార ఈ జగత్ ఏదైతే కలదో ఇదంతా కూడా సాధ్యములో పడుతుంది మీకు ఇహలోకములో మీరు పొందదగిన లక్ష్యములు జగత్తులో అంతర్గతములే ఉంటాయి పరలోకములో మీరు పొందదగిన లక్ష్యములు కూడా జగత్తులో అంతర్గతంగా ఉంటాయి కాబట్టి ఈ సాధ్యమంతా కూడా అంటే మనం పొందదగిన లక్ష్యములన్నీ కూడా జగత్తులో అంతర్గతంగానే ఉంటాయి ఆ జగత్తంతా కూడా సాధ్యము ఈ జగత్తుకు రెండు విశేషణాలు ఒకటి సంసార రెండవది వ్యాకృతం ఈ జగత్తు ఒక సంసారం అంటే అభిప్రాయం వచ్చి సంయత్ సంగతి జగత్తు అనేది అలా ఒక తోట కూర్చుని ఉండేది ఏమీ కాదు ఇది ఎప్పుడూ అలా ప్రవాహ రూపంగా ఉంది ఇలా ప్రవహిస్తూనే ఉంటుంది కాబట్టి ఆ ప్రవాహంలోనే ఉంటాయి లక్ష్యాలు జగత్తు సంసారం ఉంటాయి ఉంటుంది కొంతమంది విదేశాల్లో వాళ్ళు షిప్ మీద ఒక రూమ్ కొనుక్కుంటారు అందులో ఫ్లాట్లు అమ్ముతారు భూమి మీద ఫ్లాట్లు అమ్ముతారు వాళ్ళు ఏం చేస్తారంటే షిప్ మీద ఫ్లాట్లు కట్టేసి షిప్ ఉంటుంది పెద్ద షిప్ దాని మీద ఫ్లాట్లు కట్టేస్తారు పది అంతస్తులు కడతారు పది అంతస్తులు ఇరవై అంతస్తులు షిప్ మీద పెద్ద షిప్ క్రూజ్ షిప్ ఎప్పుడైనా చూసారండి పది పదిహేను అంతస్తులు ఉంటుంది అక్కడ ఈ క్రూజ్ లో సింగిల్ రూమ్స్ ఉంటాయి కొన్ని షిప్స్ లో ఒక మూడు నాలుగు floors single bedroom double bedroom apartments కట్టేస్తారు అది మీరు కొనుక్కోవచ్చు మామూలుగా ల్యాండ్ మీద అయితే కొనుక్కుంటారు షిప్ మీద కొనుక్కుంటారు వాటి ఆ షిప్ షెడ్యూల్ ఇస్తాడు సంవత్సరంలో దాని షెడ్యూల్ ఇస్తాడు యూరోప్ లో ఉందనుకోండి ఆమ్స్టర్డామ్ లో ఉంటాము జనవరిలో ఫిబ్రవరిలో నార్వే ఆస్ట్రేలియా వెళ్తాము ఆ తర్వాత అటు ఇటలీ కోస్ట్ ఉంటుంది దానికి వెళ్తాము అక్కడ ఈ రోజులు ఉన్నాయని అలా షెడ్యూల్ అంతేస్తారు మీరు ఆ షెడ్యూల్ ప్రకారం మీరు ఆ షిప్ వెళ్తూ ఉంటుంది మీరు వెచ్చాలో కొనుక్కోవాలని పప్పులు ఉప్పులు కొనుక్కోవాలంటే వాడు లంగన్ వేస్తాడు కదా ఒక చోట అప్పుడు వెళ్ళి కొనుక్కు తెచ్చుకోవాలి షిప్లో ఉంటుంది ఆ షిప్ చోటు తిరుగుతూ ఉంటుంది అది మీకేమో నియంత్రణ ఉంటుంది అది స్థిరంగా ఉంటేనే ఏంటి తిరిగితేనేంటి వాటి డిఫరెన్స్ ఇట్ మేక్స్ మీరు ఏడో అంతస్తులో మీ ఇంట్లో మీరు కూర్చుని ఉంటారు సాధారణంగా షిప్ యొక్క ఇలాగా ఊగిసలాట ఉండదు ఊగిసలాట బోట్ ఉంటుంది షిప్ ఉండదు షిప్ కదులుతున్నట్టు కూడా మీకు రోజు చూస్తే కానీ తెలియదు అలా ఉంటుంది అలా కోరుకుంటారు వాళ్ళ ఇల్లు ఇప్పుడు ఏం చేస్తూ ఉంటుందంటారు ఎప్పుడు తగలిపోతూ ఉంటుంది ఎప్పుడు అలా ప్రయాణం చేస్తూ ఉంటుంది ఇల్లు మన జగత్తు కూడా అట్టిది మనం అనుకుంటాం స్థిరంగా ఉన్నామని నేను స్థిరంగా ఉండేది ఏం లేదు ఇప్పుడు రైల్లో ఒక రిజర్వేషన్ బెర్త్ రిజర్వ్ చేసుకుని టికెట్ కొనుక్కుని రాత్రి తొమ్మిదింటికి ఎక్కేసి పలహారం చేసేసినాడు వాళ్ళు చేసిన కొన్ని తప్పుకున్నారనుకున్న హాయిగా మీరు స్థిరంగా ఉన్నానని మీరు అనుకుంటారు మీరు స్థిరంగా ఏముండాలి తెల్లారేపటికి అది గోదావరి ఎక్స్ప్రెస్ అయితే విశాఖపట్నంలో బాగా వస్తుంది తెల్లారేపటికి అదే గవర్నమెంట్ బస్ అయితే రెండు గంటల ఆలస్యంగా కాకినాడలో తేలుకుంటే స్కీమ్ దానికి ఉంటుంది కాబట్టి మీరు స్థిరంగా ఉన్నారని అనుకున్నా అది స్థిరంగా ఏమి ఉండదు ఈ సంసారము అట్టిది ఆ సంసారంలోనే లక్ష్యాన్ని మనం వెతుక్కుంటూ ఉంటాము ఇది ఒక లక్షణం జగత్తు యొక్క ఒక లక్షణం సాధ్యమైన జగత్ రెండవ లక్షణము వ్యాకృతము ఇది నామరూప వ్యాకరణము చెందడం వల్ల వచ్చినది వ్యాకరణము వల్ల వచ్చింది కనుక వ్యాకృత వ్యాకరణం అనగానే ప్రస్తుత వ్యాకరణం కూడా అలాగే వస్తుంది ది ఆ కరణం కరణం అంటే చేయుట ఎలా చేయాలి వి అంటే వివిధ వేరువేరుగా చేయాలి ఆ విస్తారంగా చేయాలి ఇప్పుడు మట్టికి అప్లై చేయండి వ్యాకరణం అనే మాట మట్టి ముద్ద ఒక్కటే ఉంటుంది కానీ దానిని వివిధ రకముల వస్తువులుగా చేస్తారు అంటే ఏమిటి కుండలు బాణలు మూకుళ్ళు పిడపలు వివిధ రకముల వస్తువులు చేస్తారు ఒక్కొక్క వస్తువులో బోల్డ్ వస్తువులు చేస్తారు కుండలు యాభై చేస్తారు పిడతలు రెండు వందలు చేస్తారు బాణలో ఇరవై ముప్పై చేసి మూకుళ్ళు ఐదు వందల మూకుళ్ళు చేస్తారు ప్రమిదలు ఓ వెయ్యి చేస్తారు అది ఒక్కొక్క కేటగిరీలో very lot of variety lot of number ఉంటుంది ఆ సమంత నెంబర్ ఆఫ్ కేటగిరీస్ అనేకం ఉంటాయి కాబట్టి ఒక్క మట్టి ముద్దును తీసుకుని ఇన్ని రకాలుగా తయారు చేసే చూసారా మొత్తం వాకిలంతా పనిచేసి పెడతారు దీనికి వ్యాకరణం పేరు సంస్కృత భాషలో వ్యాకరణం కూడా అలాగే చేస్తారు రామ అనే ఒక శబ్దం తీసుకుంటారు సకారాలు శబ్దం లింగో రామ శబ్ద శబ్దము అంటే ప్రాతిపదిక అనే అర్థం ప్రాతిపదిక శబ్దం అన్న ప్రాతిపదిక ఓకే రామ లేదా శబ్దం ఆ ప్రాతిపదిక అంటే దాంతో మొదలుపెట్టి ఇంకా ఎన్ని చేస్తాడో చూడండి రామ రామో రామాణ హే రామ హే రామో హే రామాణ అని మొదలుపెట్టి రామం రాము రామాన్ అని మొదలుపెట్టి ఏడు మూడు ఇరవై ఒక్క రూపాయలు చేస్తారు దాన్ని వ్యాకరణం ఉంటారు విభక్తులు మారిపోతూ ఉంటాయి ఒక్కొక్క విభక్తులు మూడేసి మూడేసి ఉంటాయి తర్వాత ఈ రామశబ్దంతో అదే బేసిస్ మీద స్త్రీ ప్రత్యయం ఒకటి పెడతాడు రామ అనే శబ్దానికి టాప్ అజాధ్యత స్టాప్ అనే సూత్రం చేత ఆ అనే ప్రత్యయం చేపిస్తాడు చేరిస్తే రామా అనే పదం అనే ప్రాతిపదిక తయారవుతుంది దీని అర్థం ఏమిటి రామ అంటే అర్థం ఏమిటి ఆహ్లాదకరమైన వాడు అని అర్థం రామా అంటే ఆహ్లాదకరమైన యువతి ఆమె చూడగానే మనసుకి ఆహ్లాదం కలుగును అని అభిప్రాయం రామా ఇప్పుడు రామా అనేది దానికి మళ్ళీ ఆకారాంతం అయింది అది రామా నుంచే వచ్చింది మళ్ళీ దాని మీద వ్యాకరణం స్త్రీలింగం రామ రామే రామ హే రామే హే రామే హే రామ అని మొదలుపెట్టేది మళ్ళీ ఏడు మూడు మొదలుపెట్టేది సుమంతాలు అంటారు ఇంకా తింగంతములను ఉన్నాయి రామ ఇవ ఆచరతి రాముళ్ళగా వీడు పనిచేస్తున్నాడు అంటే రామాయతే అంటారు లైక్ ఏధతే ఏధంతే అని మొదలుపెట్టి పది నకారాలు ఉంటాయి రామాయ దేవి కూడా పది నకారాలు ఉంటాయి రామాయ మాస అని లిక్ పది నకారాలు రామాయిత లుక్ రామాయిష్యతి రొప్పుతో ఉంటుంది ఆత్మనేపటి పదివేరు పరస్మేపటి ఒక్క ప్రాతిపదిక పట్టుకునే మీరు అంత గడబడైనా చేయవచ్చు దీని పేరు ఏమిటంటారు దీన్ని వ్యాకరణము ఆ వచ్చింది వీ వచ్చింది కరణము అంటే డూయింగ్ ఈ జగత్ అలా తయారైందండి జగత్ వ్యాకృతం కరెక్టే కదా సాధ్యసాధనలక్షణ వ్యాకృత అవిద్యావస్థాయా ఇప్పుడు దృష్టాంతంలో కుండలు బాణలు పిడతలు ఇదంతా వ్యాకరణం దీనికి ముందున్న ఈ వ్యాకరణం అవడానికి ముందున్న అవస్థ దాన్ని బీజావస్థ అనొచ్చు దాని నుంచే ఇవన్నీ పుట్టే కదా ఇటు నుంచి చెట్టు పుట్టినట్టుగా ఇవన్నీ దాని నుంచి పుట్టాయి ఈ కుండలు బాణలు మొదలైన వాటికి ట్రాక్ పుట్టడానికి ముందు ఉండే బీజావస్థ ఏమిటి మట్టి నగలుకి బీజావస్థ ఏమిటి బంగారం ఈ జగత్ యొక్క బీజావస్థ ఏమిటి అని సో ఈ జగత్ ఏదైతే కలదో ఇది మన ముందు ఎలా కనపడుతోంది యాతోకమై కనపడుతుంది అనేక అనేకములైన పదార్థములతో నిండి ఉన్నాయి ఈ పదార్థములన్నీ సాధ్య సాధన రూపంగా ఉంటాయి మీరు జగత్తులో ఉండే వస్తువులతోటి పనిని చేసి దాని పేరు సాధ్యం జగత్తులో ఉండే లక్ష్యాన్ని పొందుతా దాని పేరు సాధ్యం ఇప్పుడు మట్టి గోడ కట్టాడు అనుకోండి జగత్తులో ఉండే ఇటకలు సిమెంట్ మొదలైన వాటితో గోడ కట్టాడు గోడ కట్టడం అనేది సాధనం దానివల్ల వాడికి ఏం లభిస్తుంది ధనము అనే సాధ్యము లభిస్తుంది ఆ ధనం ఎక్కడ ఉంటుంది జగత్తులోనే ఉంటుంది సాధనము జగత్తే సాధ్యము ఈ ధనం అనేది మళ్ళీ సాధనము వెచ్చములు అవి సాధ్యములు అవి జగత్తులు ఈ వెచ్చములు పదార్థములు ఇవన్నీ కూడా సాధనం అవుతాయి మీరు వంట చేసి చక్కటి ఆహారం తయారు చేస్తే అది సాధ్యం ఈ జగత్తులో అంతర్గతమే కాబట్టి ఈ జగత్తంతా కూడా వ్యాపృతము సాధ్య సాధన రూపము సాధ్యములతో సాధనములతో నిండి ఇది జగత్తు యొక్క లక్షణం ఇది అటువంటి ఈ జగత్తు వ్యాపృతమైన జగత్తు వ్యాకరణం జరగడానికి ముందు ఎటువంటి బీజావస్థలో ఉండిందో ఆ బీజావస్థ ఓకే ఏమిటి ఆ బీజావస్థ శృతి ఆ బీజావస్థ గురించి మనకి చెప్పాలని అనుకుంటుంది నిర్దిదీక్షతి అంటే నిర్దేశం శక్తి ఆ విద్యావస్థల గురించి మనకి చెప్పాలని శివుడి యొక్క తాత్పర్యం అది ఆ విద్యావస్థ ఎందుకు చెప్పడం ఇది విద్యావస్థ చక్కగా వ్యాకృతమైనది కదా ఇప్పుడు పిడపలు బాణలు ముకుళ్ళు పిరమిడ్లు అవి ఉన్నాయి అవి వాడుకుని మీరు హ్యాపీగా ఉండకుండా ఆ మట్టి ముద్ద గురించి విచారం మీకు ఎందుకు అంటే సపోజ్ పిడతలు బాణలు కాకుండా ఇంకా కొత్త కొత్తలు తయారు చేయాలని మీరు ప్లాన్ చేస్తున్నారు అప్పుడు మట్టి ముద్ద గురించి ఆలోచించాలి అంతేకాకుండా ఈ పిడతలు బాణలు తయారు చేసి దాంట్లో ఇంకా ఏదైనా కొత్త కొత్త విషయాలను జోడించి టెక్నాలజీలో ఇంప్రూవ్మెంట్ తీసుకురావాలనుకుంటే అప్పుడు మీరు మట్టి గురించి ఆలోచించాల్సి ఉంటుంది కదా మరి మరి అక్కడంటే ఏదో ప్రయోజనం ఏదో ప్రయోజనం ఉండాలి వాటి గురించి చర్చ చేయాలంటే ఈ జగత్తుకి ముందు దివ్యావస్థ ఎవరికి కావాలయా దాన్ని తెలుసుకుని మన దేవుడు ఉపయోగం అని అనకూడదు అలాగా లౌకికులు అంటే సంసారంలో ఉన్న వాళ్ళు అలాగే ఉంటారు వాళ్ళకి జగత్తులో ఉండే సాధ్య సాధనములు పోవాల తప్ప పైదేమి అక్కడ జగత్తులో ఉండే సాధ్యములు సాధనములతో వాళ్ళు తెల్లవారి గొప్ప జీవితాన్ని ఇట్లా చేసేస్తారు అంటే మొత్తం జీవితం ఉంటే అదే ఇక్కడ మనం ఏం చేస్తా ఉంటే కూర్చుని ఈ వ్యాకరణ వ్యాకృతమైన సాధ్య సాధన రూపమైన జగత్తు యొక్క విజయావస్థ వ్యాకరణములకు ముందటి అవస్థ ఏమిటి అని తెలుసుకుంటాం ఆ తెలుసుకోవడానికి ప్రయోజనం ఉన్నది అలా ఎందుకు స్థితి చెప్తుందంటే అంకురాది కార్యామితామివ ఆ చెట్టు చెట్టులో అనేకత్వం కనపడుతుంది అది దృష్టాంతం అంటే కాండము శాఖలు ఉపశాఖలు ఉపోపశాఖలు తర్వాత పత్రములు బెగలు తర్వాత పువ్వులు కాయలు పళ్ళు గింజలు ఇంత వెరైటీ మీకు వృక్షంలో కనపడుతుంది ఈ వృక్షం అంతా కూడా ఈ వెరైటీ అంతా కూడా వ్యాకరణం దేని నుంచి వ్యాకరణమైంది అంటే అంకురం నుంచి వ్యాకరణం అంకురం ఎక్కడి నుంచి వచ్చి తర్వాత చూద్దాం ముందు దృష్టాంతం అంకురం ఇంత విషయం అవుతుంది మీకు మర్రి చెట్టు అంకురం అంటుంటుంది దాని నుండి ఇంత వ్యాకరణము వచ్చింది కాబట్టి ఏమండి ఇంత మంది చెట్టు అంత అనుకున్న నుంచి వచ్చింది అవును బీజశ్యాంతరివాం కురు జగదిదం వికల్పం పునః కాబట్టి అలాగే ఈ ఆ అంకురము ఈ మహావృక్షమునకు అవ్యాకృత అవస్థ అని చెప్పినట్టుగా ఈ జగత్తుకి ఇంత విస్తృతమైన జగత్తునకు ఏది అవ్యాకృత అవస్థ బీజ అవస్థ ఏది అని మనకి చెప్పాలని శృతి ప్రయత్నం చేస్తాం ఎందుకు ఈ బీజావస్థ గురించి మనకి కావట్లేదు ఇస్లాంలో ఈ బీజావస్థ యొక్క విచారం ఎందుకు ఎందుకో చూసినండి కర్మ బీజ అవిద్యాక్షేత్రోహి అసౌ సంసార వృక్ష సమూహ ఉద్ధర్తవ్య ఇది ఈ సంసారము ఇది ఒక జగత్తని మీరు ఏదైతే అంటున్నారో ఇది ఒక చెట్టు వంటిది సంసార వృక్ష ఇది ఎటువంటి చెట్టు తెలిసిన అజ్ఞానము అనే నేలలో పుట్టి పెరిగి వికసించి బాగా విస్తరిస్తున్నటువంటి చెట్టు ఈ సంసారం అనే వృక్షం అవిద్యాక్షేత్ర అవిద్యైవ క్షేత్రం ఎస్య సహ అవిద్యాక్షేత్ర క్షేత్రం నపూసీకం బహుదీ సమాసం ఈ సంసార వృక్షానికి అజ్ఞానమే పొలము సంసార వృక్షము ఓ పొలంలో పెరిగింది ఏ పొలంలో పెరిగింది అజ్ఞానం అనే క్షేత్రంలో పెరిగింది మరి దీనికి విత్తి కర్మ బీజ మనం చేసుకున్న కర్మలే దీనికి వృత్తి ఇక్కడ సంసార వృక్షము ఎలాగంటే వ్యష్టి సమష్టి వ్యష్టిలో సంసార వృక్షమేది ఇవై ఈ చెప్పేగా ఊర్ధ్వంలో శాఖం సమష్టిలో సంసార వృక్షాన్ని కూడా అండ అండరూపంగా ఆ అండము అది విరాట్ ఆయన ఆయనకి పృథివీ పాదము ద్విలోకమైన శిరస్సు సూర్యచంద్రుడు కళ్ళు అని ఆయన్ని కూడా పురుషుడు కింద భావన చేస్తారు అదే పురుష సూక్తం కాబట్టి వ్యష్టిలో ఏదో ఏ పురుషుడు ఉన్నాడో సమష్టిలో కూడా ఆ పురుషుడు వ్యష్టిలో పురుషుడు ఎక్కడి నుంచి వచ్చాడు చేస్తున్న కర్మలను బట్టి వచ్చాడు సమష్టిలో పురుషుడు ఉంటాడు మనం చూసాం హిరణ్య గర్భుడు అశ్వమేధ కర్మను అశ్వమేధ ఉపాసనను చేసి హిరణ్య గర్భుడైనాడు కాబట్టి వ్యష్టిలో ఏదో సమష్టిలో ఎద్ బ్రహ్మాండే తత్ పిండాండే పిండాండే కాబట్టి సంసార వృక్షం అని అన్నప్పుడు సమష్టిని వృక్షంగా పోలుస్తారు వ్యష్టిని కూడా వృక్షంగానే చెప్తారు పాస్పోర్ట్ ఫోటోలా పాస్పోర్ట్ ఫోటో అంటే మామూలు మనిషిలో ఏది ఉంటుందో పాస్పోర్ట్ ఫోటోలో అది ఉంటుంది మరి పాస్పోర్ట్ ఫోటో మెడదాకానే ఉంటుందండి అంటారేమో పెళ్లికి ఫోటోలు పంపిస్తారు పూర్వం అమ్మాయిలవే పంపించేవారు ఇప్పుడు ముందు అబ్బాయి అమ్మాయిలే ఫోటోలు తర్వాత పంపిస్తారు వీళ్ళ పోవడం బాగా కుదిరిద్దా లేదా ఒక నాలుగైదు తరాలు మొగాళ్ళు ఆడవాళ్ళని సప్రెస్ చేసి వాళ్ళ మీద అభిమాయిషి చేసిన దానికి అది రివర్స్ అయ్యి ఇప్పుడు దానికి రెట్టింపో లేకపోతే అదే లెవెల్లో అంటే సంసారం అప్ అండ్ డౌన్స్ ఆ చరిత్ర పోతూ ఉంటుంది కాబట్టి ఈ కర్మ అనే కర్మయే దీనికి విత్తు అజ్ఞానమే దీనికి పోవాము సంసార వృక్ష దీన్ని ఓడకి అవుతుంది అంటే మోక్షం అంటే మరి దీన్ని ఉద్ధర్తవ్య అవును ఉద్ధర్తవ్య ఎందుకంటే దీన్ని ఓడిపోయడం ఇది పది మనకి రోజు రాత్రి నిద్రపోగానే ఈ సంసార వృక్షం పోయింది కదా ఇంకా దీన్ని ఓడిపోయి ఈ పరిమాణాలు పెట్టుకోవాలి అంటే ఓడి వెళ్ళివాడ నిద్ర వేసుకొని మళ్ళీ నీ నెత్తి మీద కూర్చుంది కదా అది సమూల ఉద్ధర్తవ్య మామూలుగా నిద్రపోతే పోతుంది కానీ మళ్ళీ తెల్లవారు వచ్చేస్తుంది ఎందుకని మూలం అలాగే ఉంచారు మూలంతో సహా అంటే బీజం కర్మ బీజంతో సహా అంద్రేళ్లతో సహా పెకిలించి వేయవలను ఉద్ధర్తంగా అంటే పెకిలించి వేయవలను అందుకోసమని ఈ వృక్షం యొక్క ప్రాగవస్థను చక్కగా తెలుసుకుని పెట్టుకుంటే మనకి ఈ వృక్షాన్ని ఊడబెట్టడానికి బాగా ఉపయోగపడుతుంది గీతలో ఉన్నమాట బుద్ధమూలముఖ శాఖ ఎందుకది అంటే దాన్ని ఛేదించాలి ఆ మాట చెప్తారు కదా ఈ వృక్షాన్ని మనం ఛేదించాలి ఏమని చెప్పారు సో అసంగ శస్త్రేణ కాబట్టి ఈ వృక్షాన్ని గురించి మీరు ఎంత బాగా తెలుసుకుంటే అంత తేలికగా ఈ సంసార వృక్షాన్ని మీరు పీక్ అవుతూ పారేయగలుగుతారు విషవృక్షం కలుపు మొక్కలు కలుపు మొక్కలు తీసేస్తే కానీ అసలు దానికి వికాసం ఉండదు అందుకోసమని ఈ సంసార వృక్షం యొక్క మూలాన్ని మనం తెలుసుకోవాలి తెలుసుకుంటే దాన్ని తీసుకుంటున్నాం అందుకోసం ఈ విచారంతా కూడా వస్తుంది ఇది కారణంగా తదుద్ధరణేది పురుషార్థ పరిసమాప్తి ఈ పీకేయడానికి వృక్షాన్ని కీటిక ఎందుకంటే ఆ వృక్షాన్ని పైకి వేయుట ఎందే పురుషార్థము అది సమర్థించారు పురుషార్థము అంటే మనిషి యొక్క అన్వేషణ మనిషి యొక్క అన్వేషణ ఎప్పుడు పరిసమాప్తి చెందుతుంది ఈ సంసార వృక్షాన్ని పీకవతల పారేస్తేనే వాడి అన్వేషణ పూర్తవుతుంది లేకపోతే ఈ అన్వేషణ పూర్తి కాదు మీరు ఆలోచించండి మీరు అన్వేషణ ఎంతకాలం చేస్తున్నారో చెప్పారు ఆలోచించారు సుమారు ఆరేడేళ్ల నుంచి ఆరేడేళ్ల వయస్సు వచ్చినప్పటి నుంచి అన్వేషణ ప్రారంభం ఈ ఆరేడేళ్ల పిల్లలకి మూడు నాలుగేళ్లప్పుడే ఆరేడేళ్ల దాకా కూడా ఆగట్లేదు పూర్వం ఐదు ఐదారేళ్ల దాకా ఇప్పుడు మూడేళ్లు వచ్చేందుకే ఆ పిల్లవాడిని స్కూల్లో వేసేసి అడిగి మరి బీట్ బోర్డ్ అంటూ వాళ్ళ చేతికి అలాగే కాంపిటీషన్ ఉంటుంది చూడు ఆ పిల్లడు చూడు ఎంత బాగా చదువుకుంటున్నాడు అని కంపారిజన్ ఉంటుంది కంపారిజన్ దాంతో వాడికి ఒక కాంప్లెక్స్ క్రియేట్ చేయడం అంత బాగా చదువుకోవటం ఇంకొకటి నేను బాగా చదివేసుకుంటున్నానని అహంకారం ఉంటుంది పెద్దవాళ్ళు చేసేటువంటి మామూలుగా ఉంటాయి వాళ్ళు చేస్తారంటే కొంత అమాయకులు చెప్పారు వాళ్ళకి కొంతమందికి అహంకారం వీళ్ళే సృష్టిస్తారు మరి కొంతమందికి కాంప్లెక్స్ మనం అయోగ్యులనే ఒక న్యూనత అభావమును పెద్దలు సృష్టిస్తారు అలా కంపేర్ చేసుకుంటారు కంపేర్ చేయడం తక్కువ కూడా అనుకోరు మరి ఈ మొరాలిటీ అలా ఏడిసింది మనం ఏం చేస్తాం దానికి మనం బలైపోతూ ఉంటాం పిల్లలు బలైపోతూ ఉంటాం కాబట్టి అప్పుడు మొదలైంది అన్వేషణ పిల్లలు ఏ పడాకులు అక్షరాలు నేర్చుకోవాలి లెక్కలు అర్థమెటిక్ నేర్చుకోవాలి మార్కులు తెచ్చుకోవాలి మంచి స్కూల్లో సేమ్ డ్యాన్స్ మొదలైన స్కూల్లో శిక్షించుకోవాలి ఆ ప్రెషర్ తల్లిదండ్రులను తాము అనుభవిస్తూ కొంత ఒత్తిడిని పిల్లలకి సంక్రమణం చేస్తారు సహజంగా అవుతుంది మరి వాళ్ళకి ప్రెషర్ ఉంటే పిల్లలకు కూడా ఒత్తిడి వస్తుంది కదా అక్కడ మొదలవుతుంది వీడి మొదలు మొదలండి అన్వేషణ అని అంటాము అక్కడ మొదలవుతుంది ఇంత దాకా పూర్తి people they are still searching for something at either old age home ఏది బాగుంటుందని సెర్చ్ చేస్తూ ఉంటాడు ఏదో ఒకటి సెర్చ్ లేకపోతే స్టంట్ వేయించుకోవడానికి ఏ హాస్పిటల్ బాగుంటుంది ఏ డాక్టర్ బాగుంటాడు ఇన్సూరెన్స్ పాలసీ ఏది బాగుంటుందో పిల్లలందరూ అమెరికాలో ఉన్నారనుకోండి ఇది గ్రీన్ కార్డు కోసం అన్వేషణ చేస్తూ ట్రక్కులాంటి కూడా వచ్చాడంటే వీడికి దుఃఖం కలిగింది తప్పు చేసినట్టు తప్పే మా ఉద్యోగాలు మేమే కదా చేసుకుంటా ఉన్నాడు అందరూ ఆ మాట అంటున్నారు కదా సన్ ఆఫ్ మహారాష్ట్ర బాంబేలో ఉద్యోగాలు బీహార్ వాళ్ళు పట్టుకుపోతున్నారు బాగుందా లేదా అది అక్కడ అదే పోదా కాబట్టి మనిషి అలా వెళ్ళిపోవడానికి అన్వేషిస్తూనే ముఖ్యంగా ఈ కర్మవాదులు ఉన్నారు మిషన్ అలా ఆ కర్మలు ఎప్పటికైనా పూర్తవుతాయని మీరు అనుకుంటున్నారు పూర్తవు మనిషి పోయేటంటే పోలే బాబు కర్మలు పూర్తయ్యాను అసలు అక్కడ ద్వారా కర్మలు దిగులు ఇప్పుడు ఆ శరీరాన్ని తీసుకువెళ్ళి రగలబెట్టగలిగా అంటే అంత తేలికేం కాదు అది అంత ఈజీ ఇది బిగ్ జాబ్ లేదు కాబట్టి ఈ సంసారంలో ఈ అన్వేషణ ఈ పరుగు ఈ ఫ్యాక్టరైజ్ ఎప్పటికైనా దాన్ని దానికి దృష్టి పెట్టగలదా మోసం దాన్ని పురుషార్థ పరిసమాప్తి ఈ పరుగు అక్కడితో అంతమైపోతుంది ఎక్కడితో ఆ సంసారం అనే వృక్షాన్ని మీరు పీక అవతల పారేసేటువంటి సెటిల్మెంట్ అయిపోతుంది ఇంకా సంసారణం ఉండదు ఇంకా సంసారం ఇంకా ఉండదు అంటే అలాగే ఒక ఒక సాధనము సాధ్యం మళ్ళీ సాధనము సాధ్యం మళ్ళీ సాధనము సాధ్యం అనే ఈ అంతము లేని పరుగు అక్కడ అక్కడికి వచ్చేస్తుంది సెటిల్మెంట్ వచ్చేస్తుంది సెటిల్మెంట్ వచ్చిన వాళ్ళు కనపడ్డారు అందరూ ఇంకా సెటిల్మెంట్ లేక అలాగే సతమతమవుతూనే ఉంటారు దీంట్లో ఇంకో రహస్యం ఏంటంటే వాళ్ళు అస్వతంత్రులుగా బద్ధులుగా ఉండి తాము తాము స్వతంత్రులం అని అనుకుంటూ ఉంటారు ఇప్పుడు ధనవంతుడు ఉన్నాడు ధనికుడు ధనికుడు ధనం మీద పరాధీనపడి ఉంటాడు ధనానికి వసుడై ఉంటాడు కానీ తాను ఏమనుకుంటాడు నేను స్వతంత్రుడు ధన పరతంత్రుడుగా ఉంటూ నేను స్వతంత్రుడు భోగి ఉంటాడు భోగపరతంత్రుడుగా బ్రతుకుతూ నేను స్వతంత్రుడను అని అనుకుంటూ ఉంటాడు ఉంటుంది జైల్లో ఉంటాడు కొంతమంది ఒకళ్ళు వాడెవడో అక్కడ రౌడీజం జలాయిస్తూ నేను మొదలాడిని నేను స్వతంత్రుడను అనుకుంటాడు జైల్లో కాబట్టి పురుషార్థము ఒక ఫైనల్ కంక్లూషన్ కి చేరుతారు అర్థము అంటే అత్య అత్యత పురుషైన అత్యతే పురుషుడి చేత కోరబడుతున్నది ఇంకా ఈ సాధ్య సాధనముల పరువు ఆగిపోతుంది వాడు పూర్ణస్వరూపుడై మీకు ఉంటాడు బ్రహ్మనిష్ఠుడుగా నిలిచి ఉంటాడు అది ఆ పురుషార్థ పరిసమాప్తి ఎప్పుడు లభిస్తుంది మీకు ఈ అవిద్యా క్షేత్రంలో పుట్టి పెరిగి విలసిల్లుతున్న ఈ అజ్ఞా ఈ ఈ సంసార వృక్షాన్ని వెళ్ళగించి అవతల పారేసినప్పుడు మాత్రమే లభిస్తుంది ద్వైతుల దగ్గర కూర్చున్నారనుకోండి మీరు మీకు ఏం చెప్తారు అసలు ఇటువంటి విశ్లేషణ ఎదుగుతున్న వాళ్ళు వాళ్ళు ఏం చెప్తారు ఆ సంసారంలోనే ఏదో గురు గురు కూర్చోవడం ఏదో ఉంటారు దాంట్లో ఏదో ఈ కర్మ చేసుకోవాలి మీకు సకల ఫలాలను సిద్ధిస్తాయి ప్రతివాడు తాను చేసే కర్మ సర్వోత్తమమైందని చెప్తూ ఉంటాడు ఊరేగిస్తారు వెండి పల్లకీలో ఊరేగిస్తారు ఏదో వెండి పల్లకీలో కూర్చోబెట్టి ఈ వెండి పల్లకీని చూసినట్లయితే మీ కోరికలు అన్ని తీర్పండి వెండి పల్లకీని చూస్తే